शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ గజముఖ వరద గణనాథ నిజ దైవము నీవుర గణనాథ గజముఖ వరద గణనాథ నిజ దైవము నీవుర గణనాథ గజముఖ వరద గణనాథ నిజ దైవము నీవుర గణనాథ గజముఖ వరద గణనాథ నిజ దైవము నీవుర గణనాథ విఘ్న వినాశక గణనాథ శుభ దీవెనలో సగర గణనాథ విఘ్న వినాశక గణనాథ శుభ దీవెనలో సగర గణనాథ విఘ్న వినాశక గణనాథ శుభ దీవెనలో సగర గణనాథ విఘ్న వినాశక గణనాథ శుభ సగర గణనాథ పార్వతి తనయా గణనాథ పరమాత్మవు నీవుర గణనాథ పార్వతి తనయ గణనాథ పరమాత్మవు నీవుర గణనాథ పార్వతి తనయ గణనాథ పరమాత్మవు నీవుర గణనాథ ఏకదంత ముఖ గణనాథ సాక్షాత్కరించరర గణనాథ ఏకదంత ముఖ గణనాథ సాక్షాత్కరించరర గణనాథ ఏకదంత ముఖ గణనాథ సాక్షాత్కరించరర గణనాథ ఏకదంత ముఖ గణనాథ సాక్షాత్కరించరర గణనాథ ఓంకార రూపుడ గణనాథ సంకటములు బాపర గణనాథ ఓంకార రూపుడ గణనాథ సంకటములు బాపర గణనాథ ఓంకార రూపుడ గణనాథ సంకటములు బాపర గణనాథ ఓంకార రూపుడ గణనాథ సంకటములు బాపర గణనాథ మూషిక వాహన గణనాథ మా దోషములెన్నకు గణనాథ మూషిక వాహన గణనాథ మా దోషములెన్నకు గణనాథ మూషిక వాహన గణనాథ మా దోషములెన్నకు గణనాథ మూషిక వాహన గణనాథ మా దోషములెన్నకు గణనాథ ఉండ్రాళ్ళ ప్రియుడా గణనాథ నీకు దండాలు దండాలు గణనాథ ఉండ్రాళ్ళ ప్రియుడా గణనాథ నీకు దండాలు దండాలు గణనాథ అవుండ్రాళ్ళ ప్రియుడా గణనాథ నీకు దండాలు దండాలు గణనాథ ఉండ్రాళ్ళ ప్రియుడా గణనాథ నీకు దండాలు దండాలు గణనాథ సిద్ధి బుద్ధి గణనాథ స్థిర చిత్తము నీ ఎర గణనాథ సిద్ధి బుద్ధి గణనాథ స్థిర చిత్తము నీ గణనాథ సిద్ధి బుద్ధి సిద్ధి గణనాద స్థిర చిత్తమునీయర గణనాద సిద్ధి బుద్ధి గణనాద స్థిర చిత్తమునీయర గణనాద సద్గుణకారక గణనాథ మద్గుణమును మాచర గణనాథ సద్గుణకారక గణనాథ మద్గుణమును మాచర గణనాథ సద్గుణకారక గణనాథ మద్గుణమును మాచర గణనాథ सुरराज अर्चितेश्वरा अनाथनाथ सर्वज्ञानीर्वासुरपूजिता आवाहयामि जनादिवम् पुष्परागैश्च नानाहत्रैर्विराजिता तत्र सिंहासनम् धारो प्रीत्यर्थम् प्रतिगृह्यता आसनम् समर्पयामि पाद्यम् गृहाण देवे सा भक्तानामिष्टदायका गणपदेन भस्तेस्तो गणादिवगणप्रिया आद्यम् समर्पयामि अर्घ्यम् देवगणन्नादा गन्धपुष्पाक्षरैर्युताम् जजवक्रणमहस्तेस्तो प्रदायका अर्घ्यम् समर्पयामि मधुपादारुदायते मधुक्षरम् निशन्धवः मार्मिम् न सन्तोषतेः मधुमर्गम् समर्पयामि भङ्गतुण्डमहाकायानुकोणि समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा पञ्चामृतस्थानम् समर्पयामि आपोहिष्टामयोपभस्तानभूर्ये तथा तदा महेरणाय चक्षसे स्नानम् समर्पयामि जनानाम् गणपतिकम् भवामहे भवामहेकमिङ्गभीनामुपवस्त्रवस्तवा वस्त्रम् समर्पयामि च ब्रह्मणाम् ब्रह्मणस्पथा न शृष्वन्नो जीदशादना उपवीतम् समर्पयामि नमो व्रातपदगे नमो गणपदके नमः प्रमदपदगे नमस्ते अस्त्वमम्बोधराजा एकदन्दाय विघ्नविनाशिने स्वसुधाय श्रीवरदमूर्तये नमो नमः आभरणम् समर्पयामि एकदन्दाय विद्महे वक्रतन्दाक धीमहि तन्नो तन्नि प्रचोदया आदे सन्धान्धारयामि గణముల నాయక గణనాథ కీర్తించదమయ నిను గణనాథ గణముల నాయక గణనాథ కీర్తించదమయ నిను గణనాథ గణముల నాయక గణనాథ కీర్తించెదమయ నిను గణనాథ గణముల నాయక గణనాథ నిను గణనాథ గణనాథ మా నీవయ గణనాథ గణనాథ మా బొత్సవు నీవయ గణనాథ ప్రథమ గణనాథ ముదమారక రావయ గణనాథ ప్రథమ గణనాథ ముదమారక రావయ గణనాథ ప్రథమ పూజుడా గణనాథ ముదమారక రావయ గణనాథ ప్రథమ పూజుడా గణనాథ ముదమారక రావయ గణనాథ గౌరీ నందన గణనాథ మా నేరములెన్నకు గణనాథ గౌరీ నందన గణనాథ మా నేరములెన్నకు గణనాథ గౌరీ నందన గణనాథ మా నేరములెన్నకు గణనాథ గౌరీ నందన గణనాథ మా నేరములెన్నకు గణనాథ హేరంబుడవో గణనాథ ప్రారంభము నీవయ గణనాథ హేరంబుడవో గణనాథ ప్రారంభము నీవయ గణనాథ హేరంబుడవో గణనాథ ప్రారంభము నీవయ గణనాథ హేరంబుడవో గణనాథ ప్రారంభము నీవయ గణనాథ తోరపు బొచ్చతో గణనాథ నువ్వు తీరుగ రావయ గణనాథ తోరపు బొచ్చతో గణనాథ నువ్వు తీరుగ రావయ గణనాథ తోరపు బొచ్చతో గణనాథ నువ్వు తీరుగ రావయ గణనాథ సోమాకనే నుడ గణనాథ మా కోర్కెలు తీర్చర గణనాథ గణనాథ మా కోర్కెలు గణనాథ గణనాథ మా కోర్కెలు గణనాథ సోమా తలచిన కార్యము గణనాథ నిను తలచిన జయమగు గణనాథ తలచిన కార్యము గణనాథ నిను తలచిన జయమగు గణనాథ తలచిన కార్యము గణనాథ నిను తలచిన జయమగు గణనాథ తలచిన కార్యము గణనాథ నిను తలచిన జయమగు గణనాథ శ్రీమూర్తి వంధ్యుడ గణనాథ నీ మూర్తి దివ్యము గణనాథ శ్రీమూర్తి శ్రీమూర్తి బంధుడ గణనాథ నీ మూర్తి దివ్యము గణనాథ శ్రీమూర్తి బంధుడ గణనాథ నీ మూర్తి దివ్యము గణనాథ అనాథనాథ గణనాథ ఓ అనాది దేవుడ గణనాథ అనాథనాథ గణనాథ ఓ అనాది దేవుడ గణనాథ అనాథనాథ గణనాథ ఓ అనాది దేవుడ గణనాథ అనాథనాథ గణనాథ ఓ అనాది దేవుడ గణనాథ మోక్ష ప్రదాత గణనాథ నీ దాస్యము చేసేద గణనాథ మోక్ష ప్రదాత గణనాథ నీ దాస్యము చేసేద గణనాథ మోక్ష ప్రదాత గణనాథ నీ దాస్యము చేసేద గణనాథ మోక్ష ప్రదాత గణనాథ నీ దాస్యము చేసేద గణనాథ గణనాథ నీ దాసుల బ్రోవర గణనాథ గణనాథ నీ దాసుల బ్రోవర గణనాథ పాశాంకుశధర గణనాథ నీదాసుల బ్రోవర గణనాథ పాశాంకుశధర గణనాథ నీదాసుల బ్రోవర గణనాథ సురాధ్యక్షవో గణనాథ మాకువరాల నీయర గణనాథ సురాధ్యక్షవో గణనాథ మాకువరాల నీయర గణనాథ సురాధ్యక్షవో గణనాథ మాకువరాల నీయర గణనాథ సురాధ్యక్షవో గణనాథ మాకువరాల నీయర గణనాథ ఆశ్రిత వత్సల గణనాథ మాకు ఆశ్రయమీయర గణనాథ ఆశ్రిత వత్సల గణనాథ మాకు ఆశ్రయమీయర గణనాథ ఆశ్రిత వత్సల గణనాథ మాకు ఆశ్రయమీయర గణనాథ ఆశ్రిత వత్సల గణనాథ మాకు ఆశ్రయమీయర గణనాథ ఓ గణనాథ మాకు విజ్ఞానమునిపు గణనాథ ఓ గణనాథ మాకు విజ్ఞానమునిపు గణనాథ ప్రజ్ఞానిధి ఓ గణనాథ మకు విజ్ఞానము నిపు గణనాథ ప్రజ్ఞానిధి ఓ గణనాథ మకు విజ్ఞానము నిపు గణనాథ ఆదో పూజయామి ఓ మేఘనందాయ నమ బల్వో పూజయామి ओम् उपकर्णाय नमः पूजयामि ॐ विघ्नराजाय नमः शङ्के पूजयामि ओम् नमः नमः पूजयामि ॐ हेरम्बाय नमः पूजयामि ॐ नवोदराय नमः उदरम् भोजयामि ओम् गणनादायनमः नामिम् भोजयामि ॐ गणेशाय नमः हृदयम् ॐ शूलकण्ठाय नमः कण्ठम् पूजयामि ओम् नमः ग्रजान् भोजयामि ओम् वासहस्ता जनमः हस्तान् पूजयामि ओम् वितवत्सराजनमः नेत्रे पूजयामि ओम् गणेशायनमः सर्वान् लिङ्गान् पूजयामि ఉమాపుత్రవో గణనాథ మము సమాదరించర గణనాథ ఉమాపుత్రవో గణనాథ మము సమాదరించర గణనాథ ఉమాపుత్రవో గణనాథ మము సమాదరించర గణనాథ ఉమాపుత్రవో గణనాథ మము సమాదరించర గణనాథ సర్వేశ్వరాయ గణనాథ మా సర్వం నీవయ గణనాథ సర్వేశ్వరాయ గణనాథ మా సర్వం నీవయ గణనాథ సర్వేశ్వరాయ గణనాథ మా సర్వం నీవయ గణనాథ సర్వేశ్వరాయ గణనాథ మా సర్వం నీవయ గణనాథ బాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ బాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ పాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ పాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ శృంగారినేమో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ శృంగారినేమో గణనాథ నా బంగారు తండ్రి గణనాథ శృంగారినేమో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ శృంగారినేమో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ దైమాతురాయ గణనాథ మాకు ధైర్యము నీయర గణనాథ దైమాతురాయ గణనాథ మాకు ధైర్యము నీయర గణనాథ దైమాతురాయ గణనాథ మాకు ధైర్యము నీయర గణనాథ దైమాతురాయ గణనాథ మాకు ధైర్యము నీయర గణనాథ కపిత్త బల ప్రియ గణనాథ మా సమస్తము నీవే గణనాథ కపిత్త బల ప్రియ గణనాథ మా సమస్తము నీవే గణనాథ ಕಪಿದ್ಧ ಬಲ ಪ್ರಿಯ ಗಣನಾಥ ಮಾ ಸಮಸ್ತಮು ನೀವೆ ಗಣನಾಥ ಕಪಿದ್ಧ ಬಲ ಪ್ರಿಯ ಗಣನಾಥ ಮಾ ಸಮಸ್ತಮು ನೀವೆ ಗಣನಾಥ ಮಂಗಳ ಸ್ವರಾಯ ಗಣನಾಥ ಅಮಂಗಳ ನಾಶಕ ಗಣನಾಥ ಮಂಗಳ ಸ್ವರಾಯ ಗಣನಾಥ ಅಮಂಗಳ ನಾಶಕ ಗಣನಾಥ ಮಂಗಳ ಸ್ವರಾಯ ಗಣನಾಥ అమంగళ నాశక గణనాథ మంగళ స్వరాయ గణనాథ అమంగళ నాశక గణనాథ రాక్షస భంజన గణనాథ మా కాంక్షలు తీర్చర గణనాథ రాక్షస భంజన గణనాథ మా కాంక్షలు తీర్చర గణనాథ రాక్షస భంజన గణనాథ మా కాంక్షలు తీర్చర గణనాథ రాక్షస భంజన గణనాథ మా కాంక్షలు తీర్చర గణనాథ ఐశ్వర్య కారణ గణనాథ మాకు ఐశ్వర్య మీయర గణనాథ ఐశ్వర్య కారణ గణనాథ మాకు ఐశ్వర్య మీయర గణనాథ ఐశ్వర్య కారణ గణనాథ మాకు ఐశ్వర్య మీయర గణనాథ ఐశ్వర్య కారణ గణనాథ మాకు ఐశ్వర్య మీయర గణనాథ విష్ణు ప్రియాయ గణనాథ మా కష్టము బాపర గణనాథ విష్ణు ప్రియాయ గణనాథ మా కష్టము బాపర గణనాథ విష్ణు ప్రియాయ గణనాథ మా కష్టము బాపర గణనాథ విష్ణు ప్రియాయ గణనాథ మా కష్టము బాపర గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ మహోదరాయ గణనాథ మా మహాదేవుడవు గణనాథ మహోదరాయ గణనాథ మా మహాదేవుడవు గణనాథ మహోదరాయ గణనాథ మా మహాదేవుడవు గణనాథ మహోదరాయ గణనాథ మా మహాదేవుడవు గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ మధుకటాయ గణనాథ మా మదమును అణచర గణనాథ మధుకటాయ గణనాథ మా మదమును అణచర మధోత్కటాయ గణనాథ మా మదమును అణచర గణనాథ మధోత్కటాయ గణనాథ మా మదమును అణచర గణనాథ దివ్యాంగాయ ఓ గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ దివ్యాంగాయ ఓ గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ దివ్యాంగాయ ఓ గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ దివ్యాంగాయ ఓ గణనాథ నీకు సర్వాంగ పూజ मि ओमेकदन्दाय नमः प्रगतिपत्रम् समर्पयामि वाम् कविलाय नमः बिल्वपत्रम् समर्पयामि ओम् विलकर्णगाय नमः दुर्यित्वम् समर्पयामि ओम् लम्भोदराय नमः दुर्दुरपत्रम् समर्पयामि ओम् विकटाय नमः मदरीपत्रम् समर्पयामि ओम् विघ्नराजाय नमः अपामार्कपत्रम् समर्पयामि ओम् विनायकाय नमः तुलसीपत्रम् समर्पयामि ओम् सोमगेतमे नमः कदलीपत्रम् समर्पयामि वाङ्गणादुर्गाय नमः करबीरवत्रम् समर्पयामि वाम् बालचन्द्राय नमः कारिणीवत्रम् समर्पयामि वाम् गजाननाय नमः वरुवाकवत्रम् समर्पयामि वामवक्लदुण्डाय नमः నాగవస్త్రం సమర్పయామి ఓం సూర్పకర్ణాయ నమ అరణీపత్రం సమర్పయామి ఓం హేరంబాయ నమ రాధేపత్రం సమర్పయామి జ్ఞాతుల చేత గణనాథ తన రాజ్యము కోల్పోయి గణనాథ జ్ఞాతుల చేత గణనాథ తన రాజ్యము కోల్పోయి గణనాథ భార్యానుజులతో గణనాథ ఆ ధర్మరాజు మరి గణనాథ భార్యానుజులతో గణనాథ ఆ ధర్మరాజు మరి గణనాథ సూతుని మృక్కి గణనాథ తమ బాధలు తీరగ గణనాథ సూతుని మృక్కి గణనాథ తమ బాధలు తీరగ గణనాథ వ్రతమే ముందని గణనాథ తను వేడు కొనగవో గణనాథ వ్రతమే ముందని గణనాథ తను వేడు కొనగవో గణనాథ కుమారస్వామికి గణనాథ ఆ శివుడు తెలిపిన గణనాథ కుమారస్వామి నీ శుభవ్రతమును గణనాథ ఆ సూతుడు తెలిపెను గణనాథ భాద్రపదమున గణనాథ శుక్లపక్ష చవితి నాడు గణనాథ భాద్రపదమున గణ ఉదయము నీలిచి గణనాథ శుచి స్నానము చేసి గణనాథ ఉదయము నీలిచి గణనాథ శుచి స్నానము చేసి గణనాథ శక్తి కొలదివో గణనాథ నీ ప్రతిమను చేసి గణనాథ శక్తి కొలదివో గణనాథ నీ ప్రతిమను చేసి గణనాథ గృహోత్తరంబున గణనాథ నీకు మండపమేసి గణనాథ గృహోత్తరం ప్రభువున గణనాథ నీకు మంటపమేసి గణనాథ ప్రతిష్ఠించి నిను గణనాథ పుష్పాదుల చేత గణనాథ ప్రతిష్ఠించి నిను గణనాథ పుష్పాదుల చేత గణనాథ పూజించి ఓ గణనాథ పిండి వంటలు పండ్లతో గణనాథ పూజించి ఓ గణనాథ పిండి వంటలు పండ్ల నైవేద్యమిచ్చి గణనాథ నిను మొక్కిన వారికి గణనాథ నైవేద్యమిచ్చి గణనాథ నిను మొక్కిన వారికి గణనాథ సకల కార్యములు గణనాథ సిద్ధించును నిజమయ గణనాథ సకల కార్యములు గణనాథ సిద్ధించును నిజమయ గణనాథ తొలిదమయంతి గణనాథ నీ వ్రతమును చేసి గణనాథ తొలిదమయంతి గణనాథ నీ వ్రతమును చేసి గణనాథ నల మహారాజును గణనాథ పెళ్లి చేసుకుని గణనాథ నల మహారాజును గణనాథ పెళ్లి చేసుకుని గణనాథ శ్రీకృష్ణమూర్తి గణనాథ శమంతకమణితో గణనాథ శ్రీకృష్ణమూర్తి గణనాథ శమంతకమణితో గణనాథ జాంబవతిని ఓ గణనాథ మనువాడి నాటయా గణనాథ జాంబవతిని ఓ గణనాథ మనువాడి అదెట్ల నినవో గణనాథ సత్రాజిత్తుడు ಗಣನಾಥ సూర్యవరముచే గణనాథ శమంతకమణి పొందే గణనాథ సూర్యవరముచే గణనాథ శమంతకమణి పొందే గణనాథ దానిని ధరించి గణనాథ ద్వారకపోగా గణనాథ దానిని ధరించి గణనాథ ద్వారకపోగా గణనాథ కృష్ణుడు మనడిగి గణనాథ అతడి అతడివ్వకపోయెను గణనాథ కృష్ణుడు మనడిగి గణనాథ అతడి అతడివ్వకపోయెను గణనాథ అతని తమ్ముడత గణనాథ మణి ధరించి వేటకు గణనాథ అతని తమ్ముడత గణనాథ మణి ధరించి వేటకు గణనాథ ఓవ అతని నట గణనాథ సింహము వధించే గణనాథ ఓవ అతని నట గణనాథ సింహము వధించే గణనాథ ఆ సింహమ్మును గణనాథ జపవంతుడు చంపి గణనాథ ఆ సింహమ్మును గణనాథ జపవంతుడు చంపి గణనాథ మణికొనిపోయెను గణనాథ అది తెలియక లోపులు గణనాథ మణికొనిపోయెను గణనాథ అది తెలియక లోపులు గణనాథ కృష్ణుడి మణిని గణనాథ దొంగిలించెనని గణనాథ కృష్ణుడి మణిని గణనాథ దొంగిలించెనని గణనాథ సవితి చెందు గణనాథ పాలకుండనందు నా గణనాథ సవితి చంద్రుని గణనాథ పాలకుండనందు నా గణనాథ చూచుట వలన గణనాథ అపవాదు కలిగెను గణనాథ చూచుట వలన గణనాథ అపవాదు కలిగెను గణనాథ ఆ కథెట్టిదన గణనాథ నువ్వు కైలాసంబున గణనాథ ఆ కథెట్టిదన గణనాథ నువ్వు కైలాసంబున గణనాథ స్వరూపుడవై గణనాథ తిరుగుతుండగా గణనాథ స్వరూపుడవై గణనాథ తిరుగుతుండగా గణనాథ చూసిన చంద్రుడు గణనాథ హక్కున నవ్వెను గణనాథ చూసిన చంద్రుడు గణనాథ హక్కున నవ్వెను గణనాథ కోపముతో నువ్వు గణనాథ చంద్రుణ్ణి శపిస్తివి గణనాథ కోపముతో నువ్వు గణనాథ చంద్రుణ్ణి శపిస్తివి అంతట చంద్రుడు గణనాథ నిను ప్రార్థించెను గణనాథ అంతట చంద్రుడు గణనాథ నిను ప్రార్థించెను గణనాథ సవితి రోజు నిను గణనాథ పూజించి అక్షితలు గణనాథ సవితి రోజు నిను గణనాథ పూజించి అక్షితలు గణనాథ తలను వేసుకున్న గణనాథ తొలగేను నిందలు గణనాథ తలను వేసుకున్న గణనాథ తొలగేను నిందలు శత్రు జయమును గణనాథ మరి మోక్ష సిద్ధియు గణనాథ శత్రు జయమును గణనాథ మరి మోక్ష సిద్ధియు గణనాథ కలిగించు నీ వ్రతము గణనాథ అపవాదులు తొలగును గణనాథ కలిగించు నీ వ్రతము గణనాథ అపవాదులు తొలగును గణనాథ ఇంద్రుడు నిను మృక్కి గణనాథ కృతాసురుని జంపి గణనాథ ఇంద్రుడు నిను మృక్కి గణనాథ భరతాసురుని చంపే గణనాథ సీతను వెతుకుచు గణనాథ శ్రీరాముడు పూజించే గణనాథ సీతను వెతుకుచు గణనాథ శ్రీరాముడు పూజించే గణనాథ గంగ గంగనిలకు దేవ గణనాథ నిను భగీరథుడు కొల్చే గణనాథ గంగ గంగనిలకు దేవ గణ అమృతమును పొంద గణనాథ దేవసురులు మృక్కిరి గణనాథ అమృతమును పొంద గణనాథ దేవసురులు మృక్కిరి గణనాథ తలచిన కార్యము గణనాథ నిన్ను కొలిచిన జరుగును గణనాథ తలచిన కార్యము గణనాథ నిన్ను కొలిచిన జరుగును గణనాథ నీ అనుగ్రహమున గణనాథ ఐశ్వర్యము కలుగును గణనాథ నీ అనుగ్రహమున గణ పలువును గణనాథ ఎలుక వాహన గణనాథ మా తలకు నందు నివి గణనాథ ఎలుక వాహన గణనాథ మా తలకు నందు నివి గణనాథ ఓం దశాం సుగంధం సుమనోహరం आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां కల్పయామి సాధ్యం ద్రవర్తి సంయుక్తం పండినాయోజితం మయా गृहाणमङ्गलम् दीपम् तैलो युतिभिरामहम् दीपम् दर्शयामि ओम् देव ते प्रसुवा सत्यम् दुर्त्येन परिषिञ्चामि अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ध्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ओम्वरसिद्धिमहागणपदघै नमः मोदकम् निवेदयामि नाडिकेरगण्डम् निवेदयामि कदलीफलम् निवेदयामि भोर्भवस्तु वः कूकीपलसमायुक्तम् कर्पूरचूर्णसंयुक्तं कर्पूरचूर्णसंयुक्तम् ताम्बूलम् प्रतिगृक्षताम् समर्पयामि ओम् राजादिराजाय प्रसज्ञसाहिने साहिने वयं वै श्रवणाय कुर्महे समे कामाम् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो दधातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः महागणपतये नमः समस्त अपराधनिवृत्त्यर्थम् सर्वमङ्गलप्राप्त्यर्थम् कर्पूरनीराजनम् दर्शयामि नीराजनानन्तरम् आचमनीयम् समर्पयामि दिव्यरक्षान् दारयामि योपाम् पुष्पम् वेद प्रजावान् पशुमान् भवते चन्द्रमा वा अपाम् पुष्पम् पुष्पवान् प्रजावान् पुषुमान् भवति य एवम् वेदा योपाभाग्यतनम् वेद आगतनवान् भवति अग्निर्वा अपामागतनो आगतनवान् भवति वायुर्वा अपामागतनो आगतनवान् भवति असो वैदपन्नपामागतनो आगतनवान् भवति नक्षत्राणि वा अपामागतनो आगतनवान् भवति इन्द्रमा वा अपाभाग्यतनो आकितनवान् भवति पर्जन्यो वा अपाभाग्यतनो आगतनवान् भवति संवत्सरो वापाभाग्यतनो आकितनवान् भवति संवत्सरस्याकितनं वेदा आगतनवान् भवति वि संवत्सरस्यायतन आगतनवान् भवति यदेवं वेदा ॐ शान्तिः